కీర్తన నాలుగు వందల ఒకటి తే శరణమహంతే శరణమహం శైశవ కృష్ణతే శరణంగతోష్మి దశ విధావతార ధర్మరక్షకమూర్తి దశమస్తకాసుర దశన దశ దిశాపరిపూర్ణ తపనీయ స్వరూప దశావరణ లోకతత్వాతీత సహస్రలోచన సంతత వినుత సహస్రముఖ శేషసేనా సహస్రకరకోటి సంపూర్ణతేజ సహస్రార దివ్య చక్రాయుధ అనంతచరణ సర్వాధారాధేయ అనంతకర దివ్యాయుధ అనంత నిజకళ్యాణ గుణార్ణవ అనంత శ్రీ వెంకటాద్రినివాస